యయా యోగమాయయా సమావృతం మాం లోకో న అభిజానాతి న అసౌ యోగమాయా మదీయా సతీ మమ ఈశ్వరస్య మాయావినో జ్ఞానం ప్రతిబధ్నాతి యథా అన్యస్యాపి మాయావినో మాయా జ్ఞానం తద్వత్ యత ఏవం అతః వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేద న కశ్చన అహంతు వేద జానే సమతీతాని సమతిక్రాంతాని భూతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని వేద అహం మాం తు కశ్చన మద్భక్తం మచ్చరణం ఏకం ముక్త్వా మత్తత్వవేదనాభావాత్ న మాం భజతే